स्मृतिपुराणानामालयम् नमामद्भगवत्पादशङ्करम् लोकशङ्करम् ॐ सहनामवतु सहनौ सह वीर्यम् करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः तद्यथा महामत्स्यः उभे कूले अनुसंचरति पूर्वम् चापरम् च एवमेवायम् पुरुषः एतामुभावन्तावनुसञ्चरति स्वप्नान्तम् च పెద్ద చేప మనం చిన్న చేపల్లో ఉండకూడదు చిన్న చేపలు ఎటు గాలి ఎటు ప్రవాహం వస్తే అటు కొట్టుకుపోతాయి ఒకసారి గట్టు మీద కొట్టుకుపోతాయి ఇంకోసారి సముద్రం లోతుల్లో కొట్టుకుపోతాయి నది లోతుల్లో అలా ఉండకూడదు జీవితంలో ఎటు పడితే అటు కొట్టుకుపోయిట్లో ఉండకూడదు మన దారిలో మనం దృఢంగా నిలిచి ఉండాలి ఏవో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి జీవితం అంటే అంతే కదా సుఖ దుఃఖాలు ప్రవాహానికే జీవితం అయిపోయారు సుఖస్యైకాంతం సుఖముపనతం అని కాళిదాస్ అంటాడు దుఃఖమేకాంతతో ఈ లోకంలో సుఖం సుఖం సుఖం తప్ప మరొకటి లేదు అలాంటి మనిషి ఎవరైనా మీకు కనపడ్డా అలాగే దుఃఖం దుఃఖం దుఃఖం తప్ప ఇంకేది లేదు అనే మనిషి కూడా కనపడ్డాడు గచ్చ గచ్చత్యుపరిచ దశ చక్రమే క్రమేణ నే కనకస సర్ప పైకి వెళ్ళినో వాడు తనోస్తోంటాడు కేంద్రం వైపు పోవో వాడు పోస్టోక్ సో మన ఒకాయిని you are the king of good times అని ఎవరో మిడిల్ టీవీవర్ గదితే అన్నాడు అంటే true I was a king of good times నా నరేహే భార్వ్ become a king of bad times అని చెప్పాడు అలా ఉంది దవర్కైనా తప్పా అవాగా ఈ అప్పుడు 1000 కోట్లు ఉండగా అది ఐదు వేల కోట్లు చేసేయాలని దురాశతో అడుగు వేస్తే ఆ ఐదు వేల కోట్లు పోయింది ఈ వెయ్యి కోట్లు పోయింది ఇప్పుడు ఏమీ లేకుండా బ్యాంక్ రప్స్లో వెళ్ళారు సో కాబట్టి ఈ సంసారం ఇలా పోతూ ఉంటుంది దాని దాని దానిలో మహామత్స్యంలా బతకాలి తప్ప చిన్న చిల్లర చేప చిన్న చేపలా బతకూడదు పెద్ద చేపలా బతకాలి అంటే పెద్ద జాతులు బతకడం అంటే అర్థం ఏంటంటే శంకర్లు ఏమంటున్నారంటే అహార్య నాదేయైన స్రోతస అహార్య పెద్ద చేప నది యొక్క ప్రవాహం వేగానికి కొట్టుకుపోదు అది వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్తుందే తప్ప ప్రవాహానికి కొట్టుకుపోవడం అనేది ఉండదు అలాగే పెద్ద చేప వలే శ్రోతస్య విష్టంభయతి స్వచ్ఛందచారి ఆ పెద్ద చేత ఏం చేస్తుందంటే ప్రవాహమును కూడా అది ప్రవాహమును నిలబెడుతుంది అది స్వచ్ఛందంగా సంచరిస్తుంది యథేచ్ఛగా సంచరిస్తుంది అది ఇష్టం భయతి అంటే ఎదుర్కొంటుంది ప్రవాహ వేగమును ఎదుర్కొని యథేచ్ఛగా సంచరిస్తుంది తప్ప ప్రవాహంలో కొట్టుకుపోదు అది పెద్ద చేప దృష్టాంతం ఇంకా ఏం చేస్తున్నది ఉభయ పూలే నద్యా పూర్వంచాపరంచ అనుక్రమేణ సంచరతి అను అంటే క్రమేణ అని అర్థం అనుసంచరతి క్రమేణ సంచరతి సో ఆ పెద్ద చేప ఏం చేస్తుందంటే నది యొక్క రెండు ఒడ్లని కూడా అంటే ముందున్న ఒడ్డు అవతల ఒడ్డు ఈవని ఒడ్డు ఆవలి ఒడ్డు ఈ రెండింటినీ కూడా క్రమంగా సంచరిస్తూ ఉంటుంది ఇలా ఇలా సంచరిస్తూ ఉంటుంది యథేచ్ఛగా సంచరిస్తుంది ప్రవాహంలో కొట్టుకుపోకుండా సంచరిస్తుంది అలా ఉండాలి అది చేప ఇంకా ఏం చేస్తుంది సంచరన్నపి కూలద్వయం తన్మధ్యవర్తిన ఉదటస్రోతో వేగేన నా పరవశీక్రియతే రెండు వడ్ల వైపు సంచారం చేస్తూ ఉన్నప్పటికీ ఇటు అటు ఇటును అది ఆ రెండు వడ్ల మధ్యలో వేగం ఎక్కువ ఒడ్డు దగ్గర వేగం తక్కువ ఉంటుంది మధ్యలో వేగం ఎక్కువ ఉంటుంది ఆ మధ్యలో ఉండేటువంటి ఉదకము నీటి యొక్క ప్రవాహము యొక్క వేగ వేగము చేత అది కొట్టుకుపోదు ఆ వేగానికి వశమైపోదు అయ్యో ఈ వేగం నన్ను తోసేస్తోంది నేను తట్టుకోలేకపోతున్నాను అని అలా కొట్టుకుపోవడం అనేది పెద్ద చేపకు ఉండదు అది దృష్టాంతం అది ఏవమేవా అంతవరకు దృష్టాంతం ఆ పెద్ద చేపలాగా మనం బతకాలి ఏవో వస్తూ ఉంటాయి కష్టాలు సుఖాలు వస్తాయి పూర్వం వాళ్ళు పాపం ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే బతికేసేవాళ్ళు కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి రెండే కష్టాలు ఎదుగుతుందని అంటారు వాళ్ళకి రెండే కష్టాలు తెలుసు ఒకటి పార్కింగ్ ప్లేస్ దొరకదు అదొక కష్టం రెండవది స్పీడ్ ఓవర్ స్పీడ్ చేసినప్పుడు పోలీసు టికెట్ ఇస్తాడు అది రెండవ కష్టం ఈ రెండు కష్టాలు పోలీసు అక్కడ పోలీసులకి మీరు బ్రైబ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు అరెస్ట్ చేసినప్పుడు అక్కడ అరెస్ట్ ఎలా ఉంటుందో తెలిసినా అక్కడ లా ఫర్మ్గా ఉంటుంది అక్కడ అరెస్ట్ ఎవరిని చేసినా ఎవరిని పెద్ద ప్రొఫెసర్ని కానీ కంపెనీ హెడ్ని కానీ ఆఖరికి మినిస్టర్ని అరెస్ట్ చేసిన రెండు చేతులు వెనక్కి పెట్టి కట్టి అరెస్ట్ చేసి రెండు చేతులు వెనక్కి ఇక్కడ మన ఇక్కడ వీళ్ళని ఈ దొంగలు ఉంటారు చూడండి ఇలా ముందు పెట్టి చేయలేస్తారు అక్కడ ముందు పెట్టి వేయరు ముందు పెట్టి వేస్తే ఏం చేస్తారో తెలిసిన వాడు అది పెట్టి మొత్తేటంటే వీళ్ళు పోతారు అలాంటి వేషాలు ఏమి ఉండవు ఈ చేయి ఈ చేయి వెనక్కి పెట్టి అప్పుడు శృంఖల వేస్తారు సంఖ్యలు వేస్తారు అలాగే తీసుకొస్తారు కోర్టులో కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత జడ్జి గారి ముందు దగ్గరికి వచ్చిన తర్వాత సంఖ్యలు తీసేస్తారు తీసేసి మళ్ళీ జడ్జి గారు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ సంఖ్యలు వేసి లోపలికి వెళ్ళి తీసుకొస్తారు ఎటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సీఈఓని వాళ్ళని అలా చేస్తారు వెరీ ఫామ్ లా సో అక్కడ పోలీసు పట్టుకుంటాడు పట్టుకుంటే మీరు మర్యాదగా మాట్లాడాలి మీరు కావలిస్తే కోపడితే కోపడచ్చు వాడు వాడదంతా రికార్డ్ చేసుకుంటాడు సో వాడు ఫైల్ వేస్తే ఆ ఫైల్ కట్టేయటం అది రికార్డ్ అవుతుంది మీ violation will be recorded and it will be there మీ మీ డ్రైవింగ్ రికార్డులో అది ఉంటుంది ఒక మత్స కింద ఉండిపోతుంది మత్స కింద ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వెంటనే వీడి ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచేస్తాడు ఇన్సూరెన్స్ ప్రీమియం అందరికీ ఒక్కటే ఉండదు ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు కట్టే ఇన్సూరెన్స్ ఇస్తాడు ఇట్స్ నాట్ లైక్ దాట్ అలా ఉండేది ఇట్స్ నాట్ మేబీ హయ్యర్ కొంచెం తక్కువ ఇక్కడ ఉండదు అక్కడ ఇన్సూరెన్స్ ఎవరికి వాడితే ఇన్సూరెన్స్ ఎవరి ఎవరి ఇన్సూరెన్స్ వాడితే మరి క్లీన్ రికార్డు ఉందనుకోండి ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది యాభై డాలర్లు ఉంటుంది ఇలాగంటే రికార్డులో ఇటువంటి వైలేషన్స్ నాలుగైదు ఆరు వైలేషన్స్ ఉన్నాయనుకోండి ఇన్సూరెన్స్ ప్రీమియం వెయ్యి డాలర్లు ఉంటుంది వాడికి పెద్ద కష్టం వాడికి వచ్చి పెద్ద కష్టం ఏమిటంటే పోలీసు పట్టుకుని టికెట్ ఇవ్వడం ఈ రెండు కష్టాలే ఎదుగుదు మిగతా కష్టాలు ఏమి ఉండవు వాడికి అమెరికాలో వాడికి కష్టాలు ఏమి ఉండవు ఈ రెండే ఎదుగుదు మనకి ఇక్కడ జీవనయాత్రలో అనేక రకాల కష్టాలు వస్తాయి సో ఆ కష్టాలని కష్టాలు సుఖాలు పడుతూ ఉండాలి చేప కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోకూడదు ఎంతవరకు దృష్టాంతం ఏమేవ ఇదే విధంగా అయం పురుష ఏతౌ ఉభౌ అనుసంచరతి సరిగ్గా అదేవిధంగా ఈ మనిషి కూడా పురుష అంటే మనిషి అర్థం ఈ మనిషి కూడా ఈ రెండు అంతములను అంతము అంటే స్థానము అని అర్థం ఈ రెండు స్థానములను క్రమముగా తిరుగాడుచున్నాడు అంటే ముందు ఒక స్థానానికి వెళ్తాడు అక్కడ కొంతసేపు ఉండి తర్వాత మళ్ళీ ఇంకో స్థానానికి వెళ్తాడు మళ్ళీ ఈ స్థానం మళ్ళీ ఆ స్థానం మళ్ళీ ఈ స్థానం ఆ రకంగా క్రమంగా ఈ రెండు స్థానముల ఎందు తిరుగాడుచున్నాడు కౌ తౌ ఏమిటా స్థానాలు స్వప్నాంతంచ బుద్ధాంతంచ స్వప్న స్థానము జాగ్రత్త స్థానం జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ జాగ్రత్త అవస్థలోకి రావడము ఓ పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు సుఖం దుఃఖం అనుభవించడం కొన్ని మంచి పనులు కొన్ని చెడ్డ పనులు చేయడం వీళ్ళతోటి వాళ్ళతోటి కలహించడం కొంతమందితో ప్రేమగా మాట్లాడడం అని పద్నాలుగు గంటల సమయంలో వీళ్ళు ఎంత వ్యవహారం చేయాలో అంత వ్యవహారం చేస్తాడు అక్కడికి ఆ బుద్ధాంతం పూర్తవుతుంది అయిపోయిన తర్వాత పడుకుని నిద్రపోయి అప్పుడు స్వప్నాంతంలో ప్రవేశిస్తాడు ప్రవేశించి అక్కడ కళలను కంటాడు అక్కడ ఉన్న కళలను కనడు తను సృష్టించుకున్న వాటిని తాను కంటాడు ఆ విధంగా స్వప్న స్థానము అదైన వెంటనే మళ్ళీ నిద్రలోకి పోతాడు నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వస్తాడు అయితే నిద్రలోంచే రానక్కర్లా స్వప్నంలోంచి డైరెక్ట్గా జాగ్రత్త అవస్థలోకి వచ్చినా కూడా రావచ్చు డజన్ మ్యాటర్ ఎదురుగా ఇక్కడ ఈ దృష్టాంతం గురించి చెప్తున్నారు ఆయన దృష్టాంత ప్రదర్శన ఫలంతో సరే మనిషి అన్నవాడు స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ క్రమంగా అనుభవిస్తూ ఉన్నాడు అని పైన చాలా మంత్రాలు చెప్పారు ఇప్పుడు కొత్తగా ఇక మొట్టమొదటిసారి చెప్తున్నట్టుగా ఈ దృష్టాంతం ఎందుకు చెప్పినట్టు అంటే దృష్టాంతాన్ని నిరూపించడంలో ప్రయోజనము గలదు అదేమిటంటే మృత్యురూప కార్యకరణ సంఘాత సహత ప్రయోజకాభ్యాం కామకర్మభ్యాం అనాత్మధర్మ ఈ దృష్టాంతం యొక్క ప్రయోజనం ఏమిటంటే కార్యకరణ సంఘాతము అనాత్మధర్మము అదే ఆత్మధర్మము కాదు కార్యము అంటే దేహము కరణము అంటే ఇంద్రియములు పదకొండు ఇవన్నీ కలిగి కార్యకారణ సంఘాత కార్యకారణ సంఘాత అని పెట్టుకోండి కొన్ని చోట్ల కారణానికి కూడా ఉంటాయి పాఠ ఇటువంటి కూడా ఉంటాయి పాఠాలు అర్థం ఒకటే సో ఆ కారణాన్ని పెట్టుకోండి సో ఈ కార్యకరణ సంఘాతం ఏదైతే కలదో అంటే ఈ దేహము ఇంద్రియము మనస్సు ఈ ముద్ద ఇది దేహమింద్రియములు మనస్సు సో ఇప్పుడు చూడండి మనస్సు బాగులేదు అని మీరు అంటారు నేనేమంటానంటే మనస్సు బాగుంటే మీకెందుకు బాగులేకపోతే మీకెందుకు అది ఉండదాన్ని ఉండేలా ఉండాలివ్వండి you are not the mind okay ఇప్పుడు నేను మైండ్ కాబట్టి నేనేమిటి యు ఆర్ ద ప్రెసెన్స్ నువ్వేమిటో తెలుసుకోవడం వల్ల ఉపయోగమే ఉండదు నువ్వేమిటో తెలుసుకోవడం వల్ల ఆ తెలియబడేది నీకంటే ఇతరం అవుతూ ఉంటుంది అయినా కూడా ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నా నువ్వు మైండ్ కాదని తెలుసుకో చాలు నేను మైండ్ కాదు సరిపడుతుంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు be be be just be and be the witness to the mind అయిపోయింది అలా కాదు నేనంటే అనుకోకూడదు okay you are the presence you are the presence you are not the moving mind వెంటనే mind move you try this ఏమవుతుందో తెలుసిన మైండ్ కామ్ అయిపోతుంది బికాస్ ఆ ప్రజెన్స్ ముందు మనస్సు వేషాలు వేయలేదు దానికి ఎనర్జీ ఉండదు వేషాలు వేసే శక్తి దానికి ఉండదు ఆ ప్రజెన్స్లో ఒక ఎనర్జీ ఉంటుంది ఒక శక్తి మీరు ఆ శక్తిని ఎందుకు మీరు స్వంతం చేసుకోరు మీరు ఆ శక్తిని మీరు ఎందుకు ఆవిష్కరించుకోరు మీరు ఆ శక్తిని బట్టి కూర్చుంటే మీరు మహామత్స్యంలాగా ఉండిపోతారు ఇది ఈ మనస్సు ఒకసారి జాగ్రత్త అవస్థలోకి పోతూ ఉంటుంది ఒకసారి స్వప్నావస్థలో గిలగిలాడుతూ ఉంటుంది దాని తర్వాత అది పడుతూ ఉంటుంది మీరు మహానిత్యంలాగా be the presence just be the presence మనస్సు గురించి మీకు పెద్ద చర్చ చేసేదే ఉంది దీని మీద హఠయోగంతో ఇన్ని వందల పుస్తకాలు రాసి దేనికోసం ఈ మనస్సు యొక్క కంట్రోల్ కోసం ఇన్ని వందల పుస్తకాలు రాసి why should you control the mind you know you know yourself and allow the mind to be what it is over దీని లైఫ్ దేహం మీరు మనస్సును ఎప్పుడైతే సెటిల్ చేశారో దేహం సెటిల్ అయిపోతుంది ఏమీ సమస్య కాబట్టి కార్యకరణ సంఘాతం అనేది అన్ని స్వరూపం కాదు అది అనాత్మ అనాత్మధర్మము ఇది ఆత్మధర్మం కాదు తర్వాత మృత్యు రూపము చూడండి మృత్యు అనేది ఎప్పుడో ఎక్కడో ఉందని మీరు అనుకుంటున్నారు అదే మీ సమస్య ఇప్పుడు మీకు యాస్ట్రాలజీ అంటే మీకు అభ్యంతరం ఏమిటని మీరు నన్ను అడిగితే నేను చెప్తాను మిమ్మల్ని యాస్ట్రాలజీ ఏం చేస్తుందంటే ఒక రాంగ్ అన్ట్రూత్ఫుల్ సిస్టంలో ఫిక్స్ చేస్తుంది మీకు యాస్ట్రాలజీ ఏమని చెప్తుంది నూట డెబ్బై ఐదేళ్ళు బతుకుతామని చెప్తుంది ఏదో క్యాల్కులేషన్ వేసి డెబ్బై ఐదేళ్ళు బతుకుతూ ఉంది కానీ అంటే ఏమిటి మృత్యు ఎప్పుడు వస్తుందనమాట డెబ్బై ఐదేళ్ళ తర్వాత వస్తుందన్నమాట మృత్యు డెబ్బై ఐదంటే ఇంకా పోనీ ఇంకెంత ఉంటాయంట అప్పుడు వస్తుందన్నమాట మృత్యు ఇప్పుడు అంతా జీవితమే ఆ తర్వాత వస్తుంది మృత్యు అని చెప్తుంది కానీ మీకు శాస్త్రం ఏమని చెప్తుంది ఈ దేహము మృత్యువు యొక్క రూపము కాబట్టి మృత్యువు యొక్క రూపం ఇప్పుడుందా డెబ్బై ఐదు తర్వాత వస్తుంది చూడండి ఎంత రాంగ్ లో పెట్టేస్తారో చూడండి నీకు జలగండం ఉన్నది కాబట్టి నువ్వు వరుణుని పూజ చేసుకో నువ్వేం చేస్తావంటే ఫలానా ఊరు వెళ్ళు అక్కడ ఆ దేవుణ్ణి ఇక్కడ ఉన్న దేవుణ్ణి పలికినా ఆ ఊరు వెళ్ళాలి పిఠాపురం వెళ్ళు పిఠాపురంలో శ్రీపాదవల్లభ స్వామి ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని దర్శించు కుక్కుటేశ్వరుణ్ణి దర్శించు దర్శించి అక్కడ మూడు నూతులు ఉన్నాయి ఆ మూడు నీతుల నీళ్లతోటి స్నానం చేయి అప్పుడు నీకు జలగండం పోతుందని ఓకే ఇవన్నీ చేసి వచ్చాడు ఇప్పుడు వీడికి దేహం ఉందా లేదా ఉంది దేహం మృత్యు రూపం అవునా కాదా ఏమన్నమాట కాబట్టి మనిషికి తన స్వరూపాన్ని తాను తెలుసుకునే అవకాశం మనిషికి ఇవ్వకుండగా వాడిని ఇటువంటి ఫిక్సేషన్స్లో రాంగ్ ఫిక్సేషన్స్లో ఎంటైర్లీ అశాస్త్రీయమైనటువంటి ఫిక్సేషన్స్లో పెట్టేటువంటి పెద్ద దోషాన్ని ఆచరిస్తూ ఉంటారు జనులు so people get what they deserve so అలా పోతూ ఉంటుంది ఇక్కడ శంకరులు ఏమంటున్నారు పైగా వీళ్ళందరూ శంకరాచార్యులు అంటూ ఉంటారు అది గమనించారా వీళ్ళందరూ శంకరులు అంటూ ఉంటారు ఆయన విగ్రహం పెట్టడం ఆయన పరకాయ ప్రవేశం చేసేటంటూ ఉంటారు ఇలాంటివన్నీ అంటూ ఉంటారు నాకు నేను మా నాన్నగారు జీవించుంటే అడిగి ఉండేవాడిని ఆయన జీవించలేరు ఒకసారి పరకాయ నేను అష్టోత్తర సతనామావాణి చదువుతున్నా దాంట్లో పరకాయ ప్రవేశకాయ మహానేదో వద్దురా అవన్నీ ఎందుకురా శంకర భగవత్పాదులను పట్టుకుని అలాగే పరకాయ ప్రవేశం చేశారు ఇది చేశారు అది చేశారు అని అశాస్త్రీయమైనటువంటి విషయాలు అని అంటే ఓహో అలాగా కరెక్టే కదా అని అది తెలుసుకుని వదిలేశాను నేను ఐ వాంటెడ్ టు ఆస్క్ సరిగ్గా ఇదే పూజ పీఠాలలో చేస్తున్నప్పుడు నువ్వు ఏం చేసేవాయా అని నేను అడగాలి అడిగితే ఆయన బహుశా ఏమని చెప్పి ఉండేవారంటే అదే నువ్వు చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి నువ్వు అడగకు నీకు తెలుసుకోవాలంటే తెలుసుకో అని చెప్పి ఉండేవారు బహుశా కాబట్టి మనము ఇప్పుడు ఆయన్ని నేను తప్పటక్కర్లేదు నేను అలాంటి వాడిని ఎక్కడో some nonsense will be going నేను అక్కడికి వెళ్తాను I end up there I where with that nonsense అనుకను అరే మీరు చేస్తున్నది నాన్ సెన్స్ అని చెప్పాలని అనిపిస్తుంది కానీ వాళ్ళ మనస్సును ఎందుకు మనం కష్టపెట్టాలి వాళ్ళు మనం పిలిచి భోజనం పెడితే వాళ్ళని మనస్సు కష్టపెట్టి మనం బయటకు వచ్చామనేటువంటి సమస్య మనకి ఎందుకు మనం భిక్ష కోసం వచ్చాం కదా అది పుచ్చేసుకుని తెచ్చకపోవడం మన కర్తవ్యం నోరు మూసుకుని బయటకు వస్తారు కానీ వాళ్ళు అడిగారంటే మటుకు దే ఆర్ ఇన్ ట్రబుల్ నేను చెప్తా మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు నన్ను అడగద్దు నన్ను అడిగానంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను అడగకపోతే నేను నోరు మూసుకుని ఊరుకుంటా అడిగితే మాత్రం you are now I will not spare you అని అంటే అప్పుడప్పుడు వాళ్ళు అడుగుతారు అడిగితే నేను ఖచ్చితంగా చెప్పొస్తాను because you can not tell and lie ఈ దేహము ఇంద్రియము మనస్సు ఇది మృత్యువు యొక్క రూపము సో ఆ మృత్యు రూపములైనటువంటి దేహేంద్రియ సంఘాతము ఇది అమృత స్వరూపమైన ఆత్మ యొక్క ధర్మం ఎలా అవుతుంది అనాత్మ ధర్మమే అంతేకాదు కామకర్మలతో సహా అంటున్నాం కామకర్మభ్యాం సహా కాబట్టి కామనలు మనస్సులో చెలరేగే కామనలు అనాత్మధర్మం అది దేహంలో కదలాడుతో దేహంలో ప్రవర్తిల్లే కర్మలు అనాత్మధర్మములవి దేహంలో కర్మలు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి మనస్సులో ఉండే కామన నుంచి దేహంలో కర్మలు వస్తాయి ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్కి కాబట్టి యు ఆర్ బియాండ్ బోత్ ఆ కామనలు నీవు కాదు ఆ కర్మలు నీవు కాదు నీవు కర్తవు కాదు భోక్తవు కాదు కాబట్టి అనాత్మధర్మములు ఇవన్నీ కూడా ఈ అసలు కార్యకరణ సంఘాతమును ప్రవర్తిల్లజేసేవి కామకర్మలే వీడు కామనతోటి కర్మలు చేసి ఈ దేహాన్ని పట్టుకొచ్చాడు దీన్ని సృష్టించాడు ఇది అనాత్మధర్మము ఆల్దీవే కాబట్టి నేను మహామత్స్యము వలే ఉండలేను ఈ ఒడ్డు ఆ ఒడ్డు ఆ కూడా అనాత్మ అనాత్మధర్మములే అంటే బుద్ధాంతంలో అంటే జాగ్రత్త అవస్థలో కనపడే దేహేంద్రియ సంఘాతము అనాత్మ స్వప్నావస్థలో కనపడే దేహేంద్రియ సంఘాతము కూడా అనాత్మయే జాగ్రత్త అవస్థలో ఉండే కోరికలు స్వప్నావస్థలో ఉండే కోరికలు రెండు అనాత్మయే ఇటు నుంచి అటు అటు ఇటు వస్తూ ఉంటాయి అలాగే అవస్థలోని కర్మలు స్వప్నావస్థలోని కర్మలు కూడా మిథ్యారూపములు ఆత్మ ఎందు కర్తృత్వము లేదు అయంచ ఆత్మా విలక్షణ ఈ ఆత్మ ఉన్నది చూశారు ఈ మృత్యురూపములైన కార్యకరణ సంఘాతము కంటే విలక్షణమైనది ఎంత విలక్షణమంటే నెక్లెస్ చెరిగిపోతుంది చెరిగిపోవడం అంట చెరిపేయొచ్చు మీరు నెక్లెస్ని మీరు చెరిపేయవచ్చు బంగారాన్ని ఎవ్వరూ చెరిపేయలేడు వీళ్ళు పోతారు జనరేషన్స్ అక్కడ జనరేషన్స్ వీళ్ళు పోతారు కానీ బంగారం అక్కడే ఉంటుంది ఇప్పుడు మధురవాణి కంటే ఇప్పటికీ ఎక్కడో సామర్లకోట డిస్టిక్లో ఎక్కడో ఉండుంటుంది మధురవాణి వెళ్ళిపోయింది జిగురుగాడు అపారవాణి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఆ కంటి కూడా వెళ్ళిపోయిందని మీరు అనుకోరు కాదండి కంటి జరిపేశారు కంటి జరిపి జరిపేస్తే జరిపించు బంగారం ఎక్కడికి పోదు ఇప్పటికీ ఉంటుంది ఇట్ విల్ నాట్ గో అలాగా ఆత్మ మహామత్స్యం అది పెద్ద చేప వంటిది ఈ ఒడ్లు అలా పడు ఉంటాయి అవి పెద్ద చేపను స్పృశించడం కూడా స్పృశించవు కాబట్టి you are that presence that big presence ఈ మనస్సు ఈ దేహము అవి నీ ధర్మములు కావు అవి ఆత్మధర్మములు కావు ఇతే విశదో వ్యాఖ్యాతం విసరతో యా నేనపేయి మార్తి వాల కుట్టగా 19వ తేదీ 18వ తేదీకి సాయంత్రం కుట్టగా వితనతి చెప్పారుగా ఏ గొట్టైకినినాల్ విశదో వ్యాఖ్యానం ఇదట కొనబడ విస్తారంగా మనం వ్యాఖ్యానం చేయదమైనది తద్గదాస్న కాచే శిష్యేనో వా సుపర్ణో వా विपरिपत्या శ్రాంత समुहत्यपक्षौ సంలయాయైవ ధ్రియతే అది దృష్టాంతం అంతవరకు దృష్టాంతం ఇంకా దర్శనాంతికం ఏమేవాయం పురుష ఏతస్మాంతాయథావతి ఎత్ర సుస్థో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి అవతారిక అయిన తర్వాత మీకు ఆ మంత్రం చెప్తాను అవతారికి చదివితే ముందు అసలు పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది అత్ర స్థానత్రయాను సంచారేణ స్వయం జ్యోతిష ఆత్మన కార్యకరణ సంఘాత వ్యతిరిక్త కామకర్మభ్యాం వివిక్త ఉక్త అత్ర అంటే ఈ ప్రకరణంలో ఉక్త చెప్పబడింది ఏం చెప్పారంటే చూడండి ఆత్మ కామకర్మల కంటే వివిక్తము అని చెప్పారు ఆత్మ కామకర్మల కంటే వివిక్తము అంటే ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతాం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎందు తిరగడం అనేది ఉంటుందా ఫ్యాను ఓల్డ్ బాగా పాడైపోయింది ఓల్డ్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ ఎందు ఈ ఫ్యాన్ యొక్క ఓల్డేజ్ ఎలక్ట్రిసిటీకి ఉంటుందా ఉండదు మరి ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లోనే ఉందిగా ఫ్యాన్కి బయట ఉంటే ఉండదు ఎలక్ట్రిసిటీ అక్కడ ఫ్యాన్ ఇక్కడ ఉందనుకోండి ఈ ఫ్యాన్ ఓల్డేజ్ దానికి వస్తుందని ఎవడైనా అంటాడా ప్రసక్తస్యవ నిషేధ ఈ ఎలక్ట్రిసిటీ వచ్చి ఫ్యాన్లో దూరి ఫ్యాన్లో ఉండి ఫ్యాన్ని ఫ్యాన్గా చేసి ఫ్యాన్ని తిప్పడానికి అది అది కారణమై ఇంత హడావిడి ఉంది కాబట్టి మాకు శంక కలిగింది ఏమని ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా తిరుగుతోందేమో అని శంక కలిగింది తిరగదు ఫ్యాన్కు ఉండే ఏజ్ ఓల్డ్ ఏజ్ ఎలక్ట్రిసిటీ కూడా వచ్చిందేమో రాదు వివిక్త దాంట్లో ఉండి బురదలో ఉండి బురద అంటుకోకుండా ఉంటుంది కొమ్మరి పురుగు అది మన వాళ్ళు దృష్టాలు బురదలో ఉండే బురద బయట ఉంటే బురద ఎందుకు అంటుంది బురదలో ఉండే మీరు ఆ రకంగా సంసారంలో ఉండి సంసారం అంటకుండా ఉండగలరు మనుషులు ఏం చేస్తారంటే సంసారంలో ఉండి ఆ సంసారం అంటకుండా కాకుండా దాన్నంతా ఒళ్ళంతా పావుకుని ఆ సంసారాన్ని దుఃఖపడుతూ ఆ దుఃఖాన్ని సహించలేక వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటారు సన్యాసం పుచ్చుకుని మళ్ళీ ఇంకో సంసారం అక్కడ పెట్టుకుంటారు ఇది దానివల్ల ఉపయోగాలు కాబట్టి సన్యాసం కాదు కావాల్సింది సంసారంలో ఉంటూ దా అది అంటుకోకుండా నిర్లిప్తంగా ఉండవలేము మాకు ఒకతను తెలుసు ఇప్పుడు లేడు అతను స్వర్గస్థుడైనాడు అతను బాగా తెలుసున్న అతను ఉండేవాడు వేదాంతం ఉంది చదువుకుంటూ ఉండేవాడు ఏదో తెలుగు పండితుడిగా పనిచేసేవాడు మన ఆయన గారు అనేవారు తను చాలా నిర్లిప్తుడు అని నిర్లిప్తుడు అని ఒక టైటిల్ ఇచ్చారు అతను నిజంగా చాలా నిర్లిప్తుడుగా ఉండేవాడు సంసారంలో ఉండేవాడు సంసారంలో ఏవేవో సమస్యల వల్ల చెలరేగుతూ ఉండేది కానీ అతను మాత్రం అలా నిర్లిప్తంగా మహామత్స్యంగా ఉండేవాడు అలా ఉండాలి దట్ ఈజ్ నెసరీ కాబట్టి ఆ ఆత్మ వివిక్తము వేటికంటే వివిక్తము కామకర్మభ్యాం వివిక్త ముక్త కామనలన్నీ మనస్సులో ఉంటాయి కర్మలన్నీ దేహంలో ఉంటాయి ఈ మనస్సు కామనల కంటే వివిక్తము ఈ దేహము కర్మల కంటే వివిక్తం చేతనే ఈ వివిక్తత ఎప్పుడైతే మీరు అనుభవానికి తెచ్చుకుంటారో మీరు అకర్తృగా మిగిలి ఉంటారు పనులు అయ్యి అవుతూ ఉంటాయి పనులు అవ్వడానికి మీరు కర్త కానక్కర్లేదు ఇప్పుడు దానికి అది సరిపడుతుంది మీరు కరెక్ట్ అయిపోనక్కర్లేదు ఇప్పుడు పాల ప్యాకెట్ వాడు ఏం చేస్తాడు పాలు అనేసి అక్కడ పెట్టేసి లేచకపోతాడు అది విన్నారు మీరు కర్త వల్ల ఆ శబ్దాన్ని వినడానికి కర్త అయ్యాక విన్నారా లేకపోతే విన్నాక కర్త అయ్యాక కర్త ఒక్కర్లేదు శబ్దం వచ్చింది వినపడింది వినపడిన వెంటనే ఏం చేస్తారు వెళ్ళి తలుపు తీసినా పాల ప్యాకెట్లో అవుతుంది తెచ్చుకుంటారు లోపలికి తెచ్చుకుని ఏం చేస్తారు కాఫీని కాఫీ తాగుతారు దీనికోసం పెద్ద కష్ట అయిపోవాలా ఇంత పని చేయటానికి మనస్సు దేహము సరిపడదు మనస్సు చెప్పింది అదిగో పాల ప్యాకెట్ వచ్చింది ఈ వాటికి లేచి అది లోపలికి తెచ్చి కాఫీ చేసి దేహానికి పోయి అని మనస్సు చెప్తుంది దేహం చేస్తుంది అయిపోయింది అక్కడితో మీ మీరెందుకు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం మీరు ఇన్వాల్వ్ కానక్కర్లా కాబట్టి మీ స్వరూపము దేహేంద్రియముల కంటే వివేక్తము వాటి ఎందు చెలరేగుతో ఉండేటువంటి కర్మలు కామనల కంటే వివిక్తము ఇదంతా కూడా చెప్పడం అయింది కార్యకరణ సంఘాతం వ్యతిరిక్తం ఆత్మ ఏ కారణము చేతనైతే కార్యకరణ సంఘాతము కంటే వ్యతిరిక్తముగా ఆత్మ ఉన్నదో అందువలననే కామకర్మల కంటే వివిక్తము అవుతూ ఉంటుంది ఎందుకంటే కరణముల ఎందు కామనలు ఉంటాయి దేహమునందు కర్మలు ఉంటాయి ఎప్పుడైతే కార్యకరణ సంఘాతమునకు వ్యతిరిక్తమో కామకర్మల కంటే కూడా వివిక్తము అయిపోతుంది ఈ ఎటువంటి ఆత్మ మూడు స్థానముల ఎందు సంచరిస్తూనే ఉంటుంది ఎలక్ట్రిసిటీ లోపలే ఉంటుంది అన్నట్టుగా ఈ దేహేంద్రియ సంఘాతంలో మూడు స్థానములు అంటే జగత్ స్వప్న సుసుప్తులనే మూడు స్థానములలోనూ సంచరిస్తూ ఉంటుంది క్రమంగా అను క్రమంగా సంచారం చేస్తూ ఉంటుంది అంటే ఆత్మ జాగ్రత్త అవస్థని ప్రకాశింపజేస్తుంది అదైపోయిన తర్వాత స్వప్నాన్ని ప్రకాశింపజేస్తుంది ఆ తర్వాత సుషుప్తిని ప్రకాశింపజేస్తుంది ఈ లోపల వీడికి తెలివి వస్తుంది మళ్ళీ జాగ్రత్తని ప్రకాశింపజేస్తూ ఉంటుంది అలా ప్రకాశింపజేస్తూ ఉంటుంది మూడింటిని కూడా అయినా కూడా అది వీటికంటే వివిక్తముగానే ఉంటుంది పైగా మరి ఆత్మను ఎవరు ప్రకాశింపజేస్తున్నారని మీరు అడగకూడదు స్వయం ప్రకాశం తనంత ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి ఆత్మ వివిక్తము అనే విషయాన్ని చెప్పడమైనది స్వతో నాయం సంసార ధర్మవాన్ ఈ సత్య ఆత్మ ఉంది సార్ అయం అంటే ఆత్మ స్వతహాగా సంసార ధర్మవాన్ నా స్వతహాగా సంసార ధర్మములు కలది కాదు స్వతహాగా లేవు దాన్ని ఆత్మయందు స్వతహాగా లేవు స్వతహాగా లేవంటే తనంత తనగా లేవు జాగరణ వ్యవస్థ నుంచి మీరు తెచ్చి పెడితే ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి సంసార ధర్మములను ఆత్మ ఎందు మీరు తెచ్చి పెట్టాలి అంతే తప్ప స్వతహాగా దాని ఎందు ఉండవు ఇప్పుడు ఆత్మ ఉన్నది ఉన్న ఉన్నది మీరు ఉన్నారు అది మీ స్వతహ ఉన్నారు ఏమండి మీరు నిద్ర లేచారు తెలివి వచ్చింది తెలివి వస్తే మొట్టమొదటి ఏమైంది ఉన్నాను అయింది అంత అయింది అంతే అది మీ స్వతహ ఇంకా తర్వాత ఏదో గుర్తు వస్తుంది ఏమిటి వాడు ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదు అని వచ్చింది మొట్టమొదటి కాబట్టి బెంగ బయలుదేరి ఈ బెంగ స్వతహాగా ఎందు ఉన్నదా లేకపోతే తెచ్చిపెట్టుకున్నదా తెచ్చిపెట్టుకున్నది కాబట్టి సంసార ధర్మములు ఏవి కూడా ఎందు స్వతహాగా లేవు ఉపాధిని బట్టి వచ్చాయి ఉపాధి నిమిత్తమేవతూ అస్య సంసారిత్వం ఈ ఆత్మకు సంసారం అనేది ఆత్మ సంసారి అనే పరిస్థితి వచ్చి పడింది దేని బట్టి వచ్చింది దానికి నిమిత్తం ఉపాధి నిమిత్తంగా వచ్చింది ఉపాధిని బట్టి వచ్చింది కనుక సంసారి అంటే సుఖీ దుఃఖే సంసారి అని ఎక్కడ వచ్చినా సుఖీ దుఃఖీ అని వాడు సంసారి అంటే అర్థం ఏంటో తెలుసిన వాడు గంట సుఖి ఇంకా తర్వాత రోజంతా దుఃఖి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి సుఖి మళ్ళీ దుఃఖీ అని అలా ఎక్కడో ఊరంతా తిరిగి వస్తాడు ఏదో దురాశ ఏదో ఆశ ఉన్నది చాలదు దాంతో ఊరంతా తిరిగి వస్తాడు దుఃఖి అలసిపోయి ఇంటికి వస్తాడు వాడు కుర్చీలో కూర్చోగానే వాళ్ళు కాళ్ళు నొక్కుతారు సుఖి ఐదు నిమిషాలు మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ కాళ్ళు నొక్కి వాడు ఏదో అడుగుతాడు నువ్వు నాకేమో ఇస్తాను ఎవరేదో తిరిగిపెట్టుకు వచ్చావు అరే నువ్వు వెళ్ళి నువ్వు పోయి చూసుకో నువ్వు పని చూసుకో నువ్వు ఆ ఊరికే నా కాళ్ళు నొక్కు చాలుకో అని మీరు పడిపోతుంది మళ్ళీ దుఃఖి సంసారం తెలియదు సో వాడు సంసారి ఈ సంసారే కూర్చున్నది ఇప్పుడు ఆత్మ స్వతహాగా సంసారిగా కాదు స్వతహాగా సంసారి కాదు కానీ దీనికి ఉపాధిని బట్టి ఉపాధి అంటే కార్యకరణ సంఘాతం దాన్ని బట్టి సంసారం వచ్చింది అయితే ఇప్పుడు ప్రశ్న వచ్చిందా ఇప్పుడు స్వతహాగా కాకపోయినా వచ్చింది కదా ఇప్పుడు దేహానికి స్వతహాగా రోగం లేదు ఏదో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చి రోగం వచ్చింది కదా వచ్చింది కదా నువ్వు కాబట్టి ఆత్మకి సంసారత్వం వచ్చిందా లేదా వచ్చింది కదా స్వతహాగా లేకపోయినా వచ్చిందా లేదా ఉపాధి బట్టి వచ్చిందేగా వచ్చింది కదా కాబట్టి వచ్చిందాన్ని నువ్వు తోసిపుచ్చడం ఎలా కుదురుతుంది వచ్చింది కాబట్టి ఒకప్పుడు లేకపోయినా ఇప్పుడు ఉంది అని చెప్పక తప్పదు అంటే ఆత్మ టు బిగిన్ విత్ సంసారి కాకుండా ఇప్పుడు సంసారియే అని అంటావేమో నో అవిద్యాధ్యారోపితం ఈ సంసారం వచ్చింది కాదు మీరు పెట్టింది మీరు తెలిసి పెట్టిందైతే ఉంటుంది మళ్ళా అజ్ఞానం చేత పెట్టి ఏమంటే అజ్ఞానం గురించి మీకు రహస్యం చెప్తాను అజ్ఞానం వల్ల ఏది ఉంటుందో అది యథార్థంగా ఉండదు అజ్ఞానం వల్ల పాముంది అది యథార్థంగా ఉండదు అజ్ఞానం వల్ల ఏది జరుగుతుందో అది యథార్థంగా జరగదు వీడికి పాము కలిసి విషం ఎక్కిందంటాడు అజ్ఞానం చేత అంటాడు పాము కలిసి విషం ఎక్కడం అన్నది అజ్ఞానం చేత వీడికి అలా అనిపిస్తుంది నిజంగా విషం ఉన్నది ఏమో ఇంకా మీకు చెప్పాను ఇంతకుముందు కాబట్టి ఏదో మేపుచ్చుకుంటే పావు గర్జింది అనుకుంటాడు అంటే విషం ఎక్కేస్తాం పావు గర్జిందని ఉంటే పక్కవాడు అడుగుతారు అరే విషం ఎక్కుతోందని ఎక్కుతోందంటాడు ఎక్కడ వరకు ఎక్కింది మోకాల దాకా వచ్చిందా మోచేయి దాకా వచ్చిందంటే ఏదో ముందు అది తర్వాత ఇది కూడా చెప్తారు అంతా కూడా వీళ్ళ హడావిడి తప్ప ఇంకేముండదు అలాగే మామూలుగా ఈ ఈ ఉపవాసాలు అవి చేస్తారు ఉపవాసాలు అవి తాగి ఛాయ్ తాగేస్తారు ఛాయ్ తాగి ఛాయ్ బాగా తాగి అలా నీరసంగా మూల ఉంటారు పైత్యం బాగా ఎక్కిపోతుంది ఎవడమ్మా అలా ఉన్నామేమిటి ఏమన్నా వెంకటేశ్వర స్వామి పూనుతున్నాడేమో నరాయుడికి అలా అయిపోతుంది ఏమిటనేవాడికి ఆవిడ నిజంగానే పూజేస్తున్నారు అనుకుంటున్నారు అంటే ఇంకా పూజ కూడా సమాజంలో ఉన్నంత అజ్ఞానము చాలా అధికంగా ఉంటుంది అవిద్య చేత ఇవన్నీ అధ్యాపకం ఉంటాయి సో అవిద్య ఈ సంసారత్వం అంతా అజ్ఞానం చేత వచ్చింది ఏమండి ఆత్మ మీద స్వతహాగా సంసారం లేదు కానీ ఉపాధిని బట్టి వచ్చింది అంటే ఇప్పుడు నిజంగా వచ్చిందనుకోలేదు అజ్ఞానం చేత ఆరోపించబట్టి వచ్చినట్లు అనిపించింది వచ్చింది అన్నా వచ్చినట్లు అనిపించింది అన్నా ఒకటే ఆ జ్ఞానం ఉన్నప్పుడు పక్కన అలా ఉంటున్నారు ఇత్యేక సముదాయార్థ ఉక్త మొత్తం వేదాంతం అంతా సముదాయం అంటే ఇక్కడ ఉండే మంత్రాలన్నిటికీ అర్థం ఏమిటంటే ఇదంతా చెప్పడం అయింది మొత్తం వేదాంతం అంతా చదివిన తర్వాత తేలిన సంగతి ఏమిటంటే ఎందు సంసారము లేదు